ఆమె ఇప్పుడు ముప్పై ఐదో దాంట్లో చెప్తా ఉంది ఇరుమన్నరై పెత్తేనో పెట్రేనో వాల్మీకిరై పోలే ఇరుమన్నరై పెట్రేనో వాల్మీకిరై పోలే ఇరుమన్నర్ అంటే తమిళ భాషలో ఇద్దరు రాజకుమారులు ఇద్దరు రాజకుమారులలో దొరికినారా నాకు వాల్మీకి లాగా అని చెప్పేసి ఆ వాల్మీకిలాగా నాకు ఆ ఇద్దరు రాజకుమారులు దొరికినారా ఎవరు వాల్మీకి దొరికిన ఇద్దరు రాజకుమారులు లవ కుశులు అట్లా ఆమె చెప్తుంది నాకు అటువంటిది ఒక ఇద్దరు పిల్లకాయలు దొరికినరా వాల్మీకిలాగా సరే ఆమె దేని దేని బేస్ చేసుకుని అక్కడ ఏం జరిగిందని మనము తెలుసుకుందాము చిన్న సెంటెన్స్ ఆమె చెప్పినప్పుడు మనకి ఏమే దీంట్లో ఏముంది మనకు అర్థం కాదు కానీ ఆమె చెప్పిన మాట కొద్దిగా డీప్గా పోతే మనకు తెలుస్తాయి ఆమె ఎక్కడదో ఒక పాయింట్స్ని తీసుకుని వచ్చింది దేనికి అక్కడ వాళ్ళని గుర్తుపెట్టుకునిందని చెప్పేసి ఒకటి వచ్చి ఇక్కడ ముగ్గురు పేర్లు వస్తుంది అంటే ఒక ఇద్దరు రాజు రాజకుమారులు మళ్ళీ వాల్మీకి ముగ్గురు గురించి చెప్తుంది వాల్మీకి గురించి మీరు చాలా విని ఉంటారు చాలాసేపు వాల్మీకి గురించి రామాయణం అంతా మనం విని ఉంటాము ఒక క్రూరమైన వ్యక్తిగా ఉండేవాడు అందరిని దొంగతనం చేయడము దోపిడీ చేయడము ఇటువంటి పనులు చాలా జీవితం గడిపేవాడు ఒకసారి కొన్ని చోట నారదుడు వచ్చినాడని ఉన్నాయి కొన్నిసార్లు కొన్ని చోట అది సప్తర్షులు వచ్చి మాట్లాడినారని చెప్పేసి కూడా ఉంది వేరే వేరే పురాణాలు వేరే వేరే విషయాలు ఉంటాయి ఎటువంటి మెయిన్ పాయింట్స్ అదే ఉంటుంది అన్ని చోట్ల సో నారద మహర్షి ఆయనే అడుగుతాడు అవును నీవు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా దీని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు నేను నా కోసం చేయట్లే ఈ పాపాలు నా భార్య బిడ్డల కోసం చేస్తున్నాను అన్నాడు సరే భార్య బిడ్డలకు చేస్తే వాళ్ళు దీంట్లో పాల్గొంటున్నారు అడుగు ఈ పాపల ఒక ఫలితం వాళ్ళు పొందడానికి రెడీగా ఉన్నారు ఒక మాట అడుగు పో అని చెప్పేసి కనిపిస్తాడు అయితే వీణ నారదుడు తర సప్తర్షులంతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళకంటారు సరే సరే మీరు ఎక్కడ పోదు నేను అడిగి వస్తానని చెప్పేసి సరే సరే మేము ఎక్కడ పోము మా దగ్గర ఏముంది నీకు దొంగతనం చేయడానికి కూడా మా దగ్గర ఏం లేదు కమండలు ఎటువంటిది ఉంటాయి మా దగ్గర దీది నీకు అవసరం ఉండదు సీ ఒక మాట అడుగు పో అని చెప్పేసి ఇంటికి పోతాడు ఇంటికి పోయేసి భార్యను అడుగుతాడు అవును నేను మిమ్మల్ని అంతా పోషిస్తున్నాను కదా ఈ పాపాలు మీరేమైనా తీసుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా భార్య తిట్టేసింది అవునులే నీ పాపాలు తీసుకుంటాం ఏదో వచ్చేప్పుడు రెండు కుందెలు పట్టుకుంటాం ఏదో బక్క చికెన్ ఒక జింక పిల్లని పట్టుకుంటూ వస్తావు దానికోసం పాపాలు వేరే తీసుకోవాలా నీ వండి పెట్టడానికే సరిపోతుంది నా జీవితం అంతా నీకు నా శరీరమే నీకు అమ్ముకొని నా జీవితం వ్యర్థం చేసుకున్నాను సరే ఇంకా నీవు చేసిన పాపాలు కూడా నేను తీసుకోవాలని అని చెప్పేసి భార్య తిట్టింది తర్వాత బిడ్డలు కూడా పిల్లలు కూడా తిట్టినారు నీ పాపాలు మాకెందుకు నీకంతా పోషించడం కుదరలేకపోతే మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నాము ఆ టెట్ అని చెప్పేసి బిడ్డలు కూడా తిట్టారు పాప భార్య అనేది నీ పాపం మాకేం రాదు నేను నీవు చేసిన పుణ్యము నాకు సగం షేర్ ఉంది కానీ పాలు ఉంటుంది కానీ నీవు చేసిన పాపము నీకే అంతేకాకుండా నా చే నేను చేసిన పాపంలో కూడా సగం నీవే తీసుకోవాలని చెప్పేసి ఇట్లా నీవు చే నీవు చేసిన పుణ్యములు నాకు షేర్ వస్తుందని ఈ విషయం చెప్తుంది అట్లా చెప్తే ఆయన భయ భయపడిపోతాడు భయపడిపోయి మళ్ళీ నారద మహర్షిని కలుస్తాడు నారద మహర్షిని కలిస్తే నారద మహర్షి ఆయనకు మంత్రోపదేశం చేస్తాడు రామనామం ఉపదేశం చేస్తాడు రామనామ జపం చేయమని చెప్పేసి కానీ ఆయనకు ఆ పాపం ఒక ఫలం వల్ల ఆ రామ అని పిలవడానికి రాలేదు రావట్లేదు నోట్లోపల లోపల రామ రామ అని పిలవడానికి రాకుండా ఉంటే ఆయనకు సంస్కృత భాషలో చెట్టుకు మర అంటారు సరే నువ్వు మరా మరా అని చెప్పి చెప్పు అని చెప్పి అట్లా ఆయన ఏం చేస్తాడు మరా మరా మరా మరా మరా మరా మరా అంటే ఆ రామ రామ అనే ఒక వర్డ్ ఆయనకు వస్తాయి అట్లే జపం చేసుకుని చేసుకుని చేసుకునేసి తాను పవిత్రమైపోయినాడు చాలా ప్యూర్ అయిపోయినాడు ఒకసారి అక్కడ కోనేరు కడ వస్తా ఉన్నాడు తను ఒక ఋషి జీవితాన్ని గడుపుతున్నాడు గడిపేసి అన్ని పాత జీవితం అంతా మర్చిపోయినాడు గుర్తుకొచ్చింది అయ్యో భార్య తను తాను చేసిన పాపంలో ఆమెకు షేర్ లేదు ఆమె పా దాంట్లో ఆమెకు ఆమె హక్కు లేదు ఆమె ఏమి పాలు తీసుకోదు దానిలో చెప్పినప్పుడు కదా నేను సగం ఆమె తీసుకోదు అని చెప్పినప్పుడు కదా ఆమెను వదిలేసి వచ్చిన నేను ఎంత చెడ్డాడు అది ఇదంతా గుర్తుకొస్తూ ఉండింది తర్వాత అక్కడ కోనేరు కడ ఇద్దరు కలిసిపోతారు ఒక భార్గవ ఋషి అని ఒక ఋషి కూడా ఉంటాడు పక్కనే కలిసిపోయి ఒకసారి చూస్తాడు చూడు ఎంత కోనేరు ఒక నీళ్ళు ఎంత బాగుంది ఒక మంచి వాళ్ళ మనసులాగా ఉంది ఎంత క్లీన్గా ఉంది ఎంత క్లియర్గా ఉంది అని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అట్లే వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఒక వేటగారుడు ఒక పక్షిని సంహారం చేసి ఆ పక్షి కింద పడింది చనిపోయి ఇంకొక పక్షి దాని చుట్టూ తిరుగుతూ ఉండింది తన భర్త ఉంటుంది అట్లా బాధ బాధ కలుగుతుంది నోట్లోపల ఒక శ్లోకం వస్తుంది తర్వాత ఆ వేటగారిని శపిస్తాడు ఆ శ్లోకంతో ఆ శోకం ఆ బాధతోటి చెప్పిన మాటలే లాస్ట్కు శ్లోకంగా తయారవుతుంది అదే రామాయణం శ్లోకం రామాయణ శ్లోకం చాలా గొప్పది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అక్షరం పుంసం మహాపాతకనాశనం భగవంతుని యొక్క వర్ణన రామదేవుని యొక్క లీలా వర్ణన అని చెప్పిన ఆ శ్లోకాలు రామాయణము ముఖ్యంగా భగవంతుని దగ్గర ఉండేది వచ్చేసి ఒక శతకోటి ప్రవిస్తరం వంద కోట్ల శ్లోకాలతోటి రామాయణం ఉండింది తర్వాత అది హయగ్రీవ దేవుడు తర్వాత అది బ్రహ్మదేవుడికి వచ్చినప్పుడు ఆయన కొద్దిగా చెప్పినాడు ఆయనకు తర్వాత బ్రహ్మదేవుడు నారదుకు చెప్పినప్పుడు ఇంకా కొద్దిగా నా బ్రహ్మదేవుడు సనక్ సనందానికి చెప్పినాడు అది ఇంకా తగ్గించుకున్నాడు తర్వాత నారద మహర్షికి దొరికింది అట్లా అది నారద మహర్షుల ద్వారా మళ్ళీ వాల్మీకి చెప్తాడు వాల్మీకి మొత్తము ఆ శ్లోకం అట్లే మైండ్లో తిరుగుతా తిరుగుతా వస్తూ ఉంది అట్లే దాని వచ్చేసి తర్వాత ఆ శ్లోకం అట్లే తిరుగుతూ ఉంటే నారద మహర్షి దర్శనం చేసుకుంటాడు నారద మహర్షి దర్శన భాగ్యం దొరుకుతుంది దండం పెడతాడు దండం పెట్టేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఈ లోకములు ఇప్పుడే ఇటువంటి ఒక మంచి గుణాలు కలిగిన వ్యక్తి అంటే డీటెయిల్గా పోవట్లేదు డీటెయిల్గా పోతే రామాయణం మొత్తం స్టార్ట్ చేయాలా ఒక లెవెల్గా అర్థం చేసుకో ఈ పాయింట్కి మనకి ఏమేమి కావాలన్నా అది మాత్రం తెలుసుకుంటున్నాము అట్లా ఆయన అడుగుతున్నాడు అడిగితే ఆయన నారద మహర్షి ఇప్పుడే ఈ ప్రపంచంలో ఎవరున్నారని చెప్పేసి మొత్తం ప్రారంభిస్తాడు అట్లా ప్రారంభించేసి రాముడు రాముని ఒక గొప్పతనాన్ని రాముని ఒక దివ్య లీలల్ని చెప్తా చెప్తా పోతా ఉంటే ఆ సాక్షాత్ సరస్వతి దేవి ఆయన నాలుగ లోపల కూర్చుంటుంది బ్రహ్మదేవుడి ఆశీర్వాదం పెడతాడు నీవు రచించిన గ్రంథములు ఎక్కడ కూడా తప్పు రాదు అంతేకాకుండా ఎన్ని సంవత్సరం వరకు కోనేరులు నదులు ఉంటాయా ఎన్ని సంవత్సరం వరకు కొండలు ఉంటాయా అన్ని సంవత్సరం వరకు నీవు రాసిన రామాయణం గ్రంథం ఉంటుంది అని చెప్పి వరమిస్తాడు అట్లా మంచిగా రామాయణం రాస్తాడు వాల్మీకి మంచిగా వాల్మీకి రామాయణం రాసుకొని సీతాదేవి కూడా ఉంటుంది అప్పుడు వాల్మీకి ఆశ్రమంలో పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు లవకుశ వాల్మీకి మహర్షి వాళ్ళని దర్బదు ఒక సైడ్ నుంచి ఒకరిని టచ్ చేసినాడు ఆ పిల్లల్ని అందుకు ఒకరికి లవ అని చెప్పేసి కింద నుంచి ఇంకొక పిల్లల్ని ఒక టాప్ నుంచి ఒకరిని కింద నుంచి ఒకరిని ఆ దర్బద్ దర్బద్ గ్రాస్ తెలుసు కదా కుషా గ్రాస్ ఆ దాంతో ఒక ఒక్కొక్కరిని దర్బతో ఇట్లా టచ్ చేసి ఒకరికి లవ ఒకరికి కుష అని చెప్పేసి పేరు పెడతారు పేరు పెట్టేసి దివ్యమైన గ్రంథము ప్రారంభిస్తాడు ఆ సందర్భంలో దివ్యమైన గ్రంథం రోజు ఆశ్రమము ఆశ్రమం ఆ పరిసరంలో మంచిగా ఈ గ్రంథాల గురించి రోజు రాస్తూ ఉంటాడు మొత్తం రామాయణం మొత్తం రాసి అయిపోయింది చాలా సంతోషపడినాడు హనుమంతుడే వాయుదేవుడే అయ్యో ఈయన రాసి ఇంకెప్పుడు దీన్ని పాడతాడు అంత లోపల నీకు లేట్ అవుతుందని చెప్పేసి ఎక్కడో లేట్ అంత లేట్ అవుతుందని చెప్పి ఆయన ఒక బ్రీతింగ్ లోపలే ఉండిపోయినాడంటే ఆయన శ్వాసం తీసుకున్నప్పుడు కొద్దిగా బుక్ చదివేది మళ్ళీ శ్వాసం వదిలేసినప్పుడు ఇంకొకసారి బుక్ చదివినాడు ఏమేమి రాస్తున్నారు ఈరోజు అని చెప్పేసి అట్లా ఆంజనేయ స్వామి రామాయణం ఆయన రాస్తూ ఉంటే రాస్తూ ఉంటే అప్పుడే చదువుతా చదువుతా వస్తున్నాడంటే అట్లా ఈ పిల్లలకు ఇప్పుడు ఎవరు మంచి టాలెంట్గా ఉన్నారు మన ఆశ్రమంలో ఈ పిల్లలకు నేర్పించాలని చెప్పేసి రామాయణం మొత్తం నేర్పిస్తారు ఎట్లా దీన్ని వీణతోటి ఎట్లా పాడాలా చాలా కష్టం ఉంటాయి వీణను షోల్డర్ పైన ఎక్కించుకొనేసి వీణను ఒక విధంగా పట్టుకొనేసి రామాయణం పాడాలంటే అప్పుడే ఎట్లా దానికి రామాయణం ఆ వీణతోటి ఎట్లా పాడేదని చెప్పేసి నేర్పిస్తాడు పిల్లలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు చక్కగా పాడుతున్నారు మంచిగా పాడతామంటే ఫస్ట్ ప్రోగ్రాము ఒక ఆశ్రమంలో పెడతారు సో అన్ని ఋషులంతా ఉంటారు గొప్ప గొప్ప ఋషులందరూ కూర్చొని ఉన్నారా వాళ్ళంతా కూర్చొని ఉంటే పిల్లలు రామాయణం పాడతారు చక్కగా ఉంటారు పిల్లలు ట్వీన్స్ ఇద్దరు ఉంటారు అవ అవలి కవల పిల్లలు అట్లా వీళ్ళిద్దరూ మంచిగా పాడుతూ ఉంటే అక్కడ వాల్మీకి అక్కడే కూర్చొనేసి భార్గవ మహర్షి మిగిలిన ఋషులంతా పెద్ద పెద్ద ఋషులంతా కూర్చున్నారు వా ఎంత చక్కగా పాడుతున్నారు పిల్లలు చాలా బాగుంది సీతాదేవి కూడా వాల్మీకి ఆశ్రమంలో ఆ రామాయణము వింటై లవకుశులు పాడిన రామాయణం అమ్మ దగ్గర పోయి ఆశీర్వాద తీసుకుంటారు అమ్మ అడుగుతారు అమ్మ మేము బాగా పాడినామా మంచిగా పాడినామంటే అమ్మ నచ్చింది అమ్మ నింది చాలా చక్కగా పాడినారు ఒకవేళ మీరు ఇట్లే పాడుతూ పాడుతూ వెళ్ళండి ఒక దేని ఆశించదండి డబ్బు కోసం పాడదండి రామాయణం అది అమ్మే గ్రంథం కాదు డబ్బు కోసం అమ్మే గ్రంథం కాదు భక్తితోటి పాడండి అని చెప్పేసి చెప్తారు అట్లా ఆ ప్రోగ్రాము చాలా మందికి నచ్చింది పిల్లలకు ఆశ అంద ఆశ్రమం అసలు వాళ్ళు ఏం గిఫ్ట్ ఇవ్వగలుగుతారు కొంచెమంది వాళ్ళు పాడుతూ ఉంటే అట్లే శిఖకు ముడి వేసిన శిఖము ఊడిపోయింది దానికి మంచి కట్టడానికి ఒక తాడు కొంచెమంది ఇది నారచీర కట్టుకోవడానికి కొంచెమంది వాళ్ళకి మంచిగా జంజము కొంచెమందికి కౌపిన గుడ్డ ఒకరు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు కొంచెమంది పాదుకలు ఉడంద్ పాదుకలు ఉంటాయి కదా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి గిఫ్ట్ ఇచ్చినారు బాగా పాడిన పిల్లలారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదం చేయని అట్లా చెప్పి అందరూ ఆశీర్వాదం చేయ అందరు వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం చేసినారు చాలా చక్కగా పాడినారు ఎంత బాగా పాడారంటే ఒకసారి వశిష్ఠ మహర్షి కూర్చొని వింటాడు మొత్తము ఇరవై నాలుగు వేల శ్లోకాలు అంత చక్కగా పాడినారు రామాయణం ఈ పిల్లలు ఎవరు పిల్లలు ఉండొచ్చు చూస్తే చూస్తేదో ఒక వనవాసంలో పుట్టిన ఒక ఋషి పిల్లలాగా కనపడట్లేదు ఏదో ఒక శక్తి రాజుకు పుట్టిన పిల్లలాగా ఉన్నాడు కానీ ఆ తేజస్సు బ్రాహ్మణికులకు బ్రహ్మ తేజస్సు ఉంది ఫేసులు ఏదో ఆశ్రమవాసిలాగా కనిపిస్తుంది ఒక చోట నుంచి ఒక చోట నుంచి ఒక దివ్యమైన పురుషుడు పుట్టిన ఒక పిల్లలాగా కనిపిస్తున్నారు అట్లే వీళ్ళు అక్కడక్కడక్కడ పాడతా పాడతా వస్తూ ఉన్నారు దేవుడి సంకీర్తనం ఆ రామాయణం పాడతా వస్తూ ఉన్నారు రామాయణం పాడతా పాడుతూ వస్తుంటే ఒకసారి భరత మహర్షి వింటాడు భరతుడు వింటాడు భరతుడు వినేస్తాడు చాలా చకంగా ఉంటుంది భరతుడు అన్నాడు ఏ లక్ష్మణ నీ విన్నావా ఈ పిల్లల ద్వారా ఎప్పుడన్నా పాటలు విన్నావా అని చెప్పేసి లక్ష్మణుడు అన్నాడు లేదు నేను నాకంత టైం ఉండదు ఒక మాల వేసుకొని పోతాను బాగా పాడినారు అంటే అబ్బా ఎంత చక్కగా పాడినారు లక్ష్మణుడు ఒకసారి మాల పట్టుకుని ఒక పూ ఫ్లవర్స్ గార్లెండ్ పట్టుకుని వచ్చినాడు ఆ పిల్లలకి వేసేసి ఏదో రెండు మూడు పాటలు పాడిన తర్వాత పోదామని ఉండేవాడు లక్ష్మణుడు అట్లే ఉండిపోతాడు ఎంత చక్కగా పాడుతున్నారు రామాయణం ఎంత చక్కగా పాడుతున్నారు అని చెప్పేసి ఒక్క ఏదో ఈరోజు ఒకటే ప్రోగ్రాం చూసుకొని పోదాము అని చెప్పేసి పోదాం అనుకుంటే ఆ గార్లెండ్ వేసేసి నిలబడిన లక్ష్మణుడు వీళ్ళు చెప్తా ఉంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలు చెప్తా ఉంటే అట్లే చక్కగా పాడుతున్నారు ఏ ఒక్క పైన ఆశ లేదు ఏదైనా కావాలని లేదు ఏం లేదు తినడానికి ఏదో ఆ దుంపలు ఇస్తే చాలు పండుకోవడానికి రెండు ఆకు ఏదో చెట్టు కట్టేసి ఎండిపోయిన ఆకు ఉంటే అక్కడ పండుకుంటున్నారు దాని ఎవరు పిల్లలు ఉండొచ్చు వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు చూస్తే నాకు బా నాకు ఏదేదో గుర్తుకొస్తుంది జరిగిందంతా గుర్తుకొస్తుంది లక్ష్మణ్ బాధ ఈ పిల్లలు చెప్తా ఉంటే అది చైత్రమాసమే చైత్రమాసం వచ్చిందంటేనే లక్ష్మణుడుకు ఒక మైండ్ అంతా పాడైపోతుంది అబ్బాయి ఈ చైత్రమాసంలో దుఃఖము సుఖము దుఃఖము సుఖము రెండు కలిసి వచ్చింది రాముడికి పట్టాభిషేకం అప్పుడే అయింది రాముడు అడవికి వెళ్ళింది అప్పుడే అదే చైత్రమాసంలో అదే చైత్రమాసంలో మనకు ఊహించలేని ఒక జీవితం ప్రాప్తి అయింది అదే చైత్రమాసంలో ఆ మంతరకు కైకకు అటువంటిది ఒక దుర్బుద్ధి వచ్చింది అట్లంతా ఆలోచిస్తున్నారు కై ఈ చైత్ర మాసం వచ్చిందంటేనే ఒక రకంగా మనసులో బాధ ఇట్లా ఈ పిల్లలు పాడుతూ ఉంటే ఇది ఎవరుండొచ్చు అర్థం కావట్లే ఇంత దివ్యమైన క్షత్రియ ఒక రక్తం ఆ పిల్లల ద్వారా కనిపిస్తుంది కానీ మాటలు చూస్తే ఆ ఉంది ఆ ముక్కు ఆ మాటలు సీతమ్మది వాయిస్ ఉంది ఎవరుండ చెప్ప పిల్లలు అని చెప్పేసి లక్ష్మణ్ కనిపించింది ఒకవేళ మా అన్నమిని విని వింటే బాగుంటుందో అన్నని అన్నకు అన్న వింటే ఆనందపడతాడేమో కానీ అన్నకు చెప్పిద్ది ఎవరు అన్నకు చెప్పాలంటే భయము ఆయన ఏదో రాజయోగిలాగా ఉన్నాడు భార్య ఒక చోట అక్కడ వాల్మీకి ఒక ఆశ్రమంలో వదిలేస్తున్నాడు ఇప్పుడు ఏమి ఆయనకి భౌతికమైన ఏ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమం పైన అంత ఆసక్తి ఏం లేదు ఏదో అంతపురానికి వస్తాడు రాజభారం చేసుకుంటాడు చూసుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ప్రశాంతంగా ఉంటాడు దేని గురించి ఎక్కువ పట్టించుకోకుండా ప్రజలకు మంచిగా ఉంటే చాలని చెప్పేసి ఒకటి ఆలోచిస్తున్నాడు వేరేది ఏమంత ఎక్కువ ఆలోచించట్లేదు అన్నకి ఎట్టో ఒకటి పోయి చెప్పాలా ఎవరు చెప్పగలుగుతారు చెప్పడానికి భయం అన్న తిట్టేస్తాడు అని చెప్పేసి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి అన్న తన సొంత చరిత్ర గురించి చెప్తే అన్న ఆనందపడతాడా లేదా అన్న కథ నచ్చుతాయో లేదో అదొక సైడ్ నుంచి బాధ అన్న వెంట బాగుంటుంది ఎంత చక్కగా పాడుతున్నారు పిల్లకాయలు అని చెప్పేసి సరే ఒకసారి పిల్లలు ఆ రాముని ఒక అంతపురంలో కొద్ది దూరంలో చక్కగా పాడుతున్నారు చక్కగా పాడుతుంటే ఈ గొంతు ఏదో ఈ గొంతుకు ఈ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించింది రాముల వారికి రాముల వారు అట్లే పైన అట్లే తిరిగి తిరిగి పెట్టా ఉన్నారు కిందకు వస్తున్నాడు ఎవరు పాడుతున్నాడు లక్ష్మణ ఎవరు ఇంత చక్కగా పాడేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అంటే అన్న ఒక ఇద్దరు పిల్లలన్న కవల పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారంటే వేరేం పాడట్లేదన్న నీ చరిత్ర పాడుతున్నారు చాలా చాలా చక్కగా పాడుతున్నారు ఎక్కడో నాకు చిన్నప్పుడు ఆడుకునే నుంచి అప్పటి నుంచి గుర్తుకొస్తుంది అన్న మన మను అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు మను తాను నిర్మాణం చేసిన అయోధ్య గురించి అట్లా మాట్లాడుతున్నాడు మీ నాన్న గురించి మన నాన్న గురించి ఎంత చక్కగా చెప్తున్నారు తెలుసా నీ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు మన ఆంజనేయ స్వామి గురించి ఎంత చక్కగా చెప్తున్నారు బా పాటలు వింటే ఎంత బాగుంటుంది అన్న అంటే అన్న అన్నాడు సరే రాములు వారు అన్నాడు సరే నేను ఒక ఏర్పాటు చేయండి ఈ చక్కగా పాడే పిల్లలు పాటలు వింటే నాకు వినాలనిపిస్తుంది నాకు అప్పటి నుంచి ఆకలి అవ్వట్లేదు నేను కొద్ది కొద్దిగా పాటలు వినపడుతుంది నాకు ఇంకే ఒక్క ఇదే లేకుండా వేరే ప్రోగ్రాం లేకుండా నేను వీళ్ళ దగ్గర వినాలనుకున్నాను అన్న నీవు వింటావైతే రెడీ చేస్తామని రెడీ చేయండి అని చెప్పేసి ఒక మంచిగా పెండలు అంతే వేసేసి ఊర్లు ఉంటే ఇంకా రాజ్యము అది అని చెప్పేసి ఏదో ఒకటి గోల వస్తూ ఉంటుంది మనం వేరే చోటకు పోయి నైమీశ్వరణ లాంటిది ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ మంచిగా అరేంజ్ చేస్తాం చెప్పేసి ఇంకా రాముల వారు రాజు కదా ఏముంది క్షణలోపల అన్ని ఏర్పాటు జరిగింది పిల్లల్ని అడిగినారు అయ్యా మీరు పాడుతున్నారు కదా ఈ పిల్లది ఈ పాడే పాట ఎవరి కోసం పాడు ఎవరి గురించి ఉందా ఆ వ్యక్తియే వినాలనుకున్నాడు వచ్చి పాడతారంటే అయితే సరే మా అమ్మ చెప్పింది ఒకవేళ ఈ ఊరుదు దొరమిని ఆయన మీద ఆశపడతా ఈ పాటలు వినాలంటే మీరు పాడండి డబ్బులేం తీసుకోవద్దు ఆ దొరమిని అడిగితే మీరు పాడతారని ఒక మాట అడిగితే మీరు వెళ్ళి పాడేసి రండి మీకు నా పూర్తి అనుగ్రహం ఉంది మన గురుగారు వాల్మీకిది కూడా అనుగ్రహం ఉందని చెప్పేసి పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చిన గుర్తుకొచ్చింది ఆ మాట తల్లి చెప్పిన మాట సీతమ్మ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది వాల్మీకి ఆశీర్వాదం గుర్తొచ్చింది సాక్షాత్ దేవాది దేవుడే నిలబడి రామచంద్రమూర్తి మీ కళ్ళ ముందు నిలబడి వినే విధంగా ఉండని ఈ రామాయణం చెప్పేసి ఆశీర్వాదం చేసినారు సో అటువంటి ఆశీర్వాదం దొరికింది అట్లా మంచిగా రాముల వారు రాముల వారికి మంచి సింహాసనం రెడీ చేసినారు మంచి సింహాసనం రెడీ చేసి అవతల చామర వేస్తూ పైన మంచి గొడుగు పట్టుకునేసి పక్కన లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు నిలబడి ఉన్నారు అయ్యే తన సొంత పిల్లులో లవకుశులో ఆ నార చీర కట్టుకునేసి కొన్ని తులసి మాలలు వేసుకునేసి తలకు ఆ శిఖా శిఖ శిఖలు కొంచెం ఆ నైవేద్య దై భగవంతుడు నైర్మల్య విసర్జన పుష్పాలని అలంకరించుకునేసి ఆ కర్ణకుండలలో ఆ తులసిది ఒక కర్ణకుండలు వేసుకునేసి వాళ్ళు మంచిగా పాడుతున్నారు ఋషి పిల్లలాగా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు చూస్తే ఆ సీతమ్మదు చెవులు సీతమ్మదు ముక్కు సీతమ్మదు పళ్ళు ఆ సీతమ్మదు గొంతు విన్నట్టే అనిపిస్తుంది ఎంత మధురంగా ఉంది ఎంత చక్కగా ఉంది పిల్లలకు లక్ష్మణుడు చూస్తున్నాడు అన్నలాగా కొన్ని ఆ అజానుభావుగా లేచిట నిలబడిన ఒక చెస్ట్ విశాలమైన ఆ చేతి ఆ హృదయం కనిపిస్తూ ఉంది ఎంత భగవంతుని యొక్క ఆ దివ్య రూపము ఆ రామచంద్రమూర్తి యొక్క శరీరము అలంకారం అట్లా కనిపిస్తుంది శరీరం చూస్తే ఆ ఫేస్ అంతా చూస్తే ఇంకా మీసలు రాలేదు చిన్న చిన్న పిల్లలు ఆ సీతమ్మ తల్లిని చూసినట్టే అనిపిస్తూ ఉంది రాములు వారే రాములు వారికి ఏదో ఏదో గుర్తుకొస్తోంది పిల్లలు ఇంత చక్కగా పాడుతున్నారు ఇంకా రాములు వారు పూర్తిగా దాంట్లో మగ్నమైపోయినాడు ఇంత చక్కగా పాడుతున్నారు పిల్లలకి ఎంత ఎంత ఇయ్యాలో చెప్పు లక్ష్మణ ఎంత ఇయ్యాలో అని చెప్పేసి అయితే లక్ష్మణ్ వెళ్ళాడు వాళ్ళ ఋషి పిల్లలు ఆశ్రమాలు పెరిగిన వాళ్ళు వాళ్ళు ఏ మాత్రము ధనం ధనం పైన ఆశ లేదు వాళ్ళకు నీ సంతృప్తి కోసం వాళ్ళు లోకలోకమంతా ఊరు ఊరు పోయి కష్టపడి పాడుతున్నారు పిల్లలు ఇప్పుడు అంతపురాలు పండుకోమంటే కూడా పండుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకునే పిల్లలు కాదు వీళ్ళు ఏదో కందమూలలు ఇస్తే తినేసి వెళ్తారు దుంపలు ఇస్తే తినేసి ఒక ఆకు ఇస్తూ దానిపైన పండుకొని వెళ్తారు అన్న వీళ్ళు అటువంటి పిల్లలు కాదు కనీసం నీ గురించి పాడాలి అంతే వాళ్ళ ఆశ లక్ష్మణ్ ఇంకా చక్కగా వింటూ ఉన్నాడు సింహాసనాలు వింటూ ఉంటే కొన్నిసారి వీళ్ళు నృత్యం చేస్తూ రామాయణం గురించి పాడుతూ అవతల వితల పోస్తే కొన్నిసారి లవ లవ కనిపిస్తున్నాడు ఒకసారి కుష కనిపిస్తున్నాడు ఇద్దరు ఒకేసారి కనపడకుండా పోతే రాముడు ఇంకా ఆ సింహాసనం నుంచి వదిలేసిపోయి మనం బాగా కనపడలేదు ముందు ముందు పోయి కూర్చుంటాం కదా మళ్ళీ అందరూ అందరిలాగానే ముందు పోయి కింద కూర్చున్నాడు కింద కూర్చుంటే ఇంకా ఆ అన్న కింద కూర్చోడని లక్ష్మణుడు పరిగెత్తుని పోయి సింహాసనం అంతా పట్టుకునేసి దగ్గర దగ్గరికి వస్తే రాముడు అన్నాడు ఏ డిస్టర్బ్ చేయొద్దు సైలెంట్గా ఉండిపో నువ్వు ఆ సైడ్ నిలబడిపో అని చెప్పేసి సరే స్వామి అట్లే ముందు కూర్చున్నాడు లవకుశులు మంచిగా స్టేజ్ల పైన పాడుతున్నారు సరే ఇంకా ఈ చామర మేసే వాళ్ళు చామర పట్టుకుని పోతే ఏ కొద్దిసేపు ఊరికి ఉండండి డిస్టర్బ్ చేయొద్దు అక్కడ కూర్చోండి మీరంతా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పోయి అయ్యో రాజువే సింహాసన అధిపతి అయోధ్య రాజు ఇట్ల కింద కూర్చొని వినేదా ఇది బాగుండదు కనీసం ఒక గొడుగానే ఉండాలి ఒక రాజుని తెలుసుకోవడానికి ఆయనకు ఒక ఛత్రచామరం ఉండాలి కదా ఆయన ఒక రాజు కూర్చున్నాడని పబ్లిక్ తెలియాలి కదా ఇంత పెద్ద సభలు రాజు వచ్చి కింద కూర్చొని వింటున్నాడని తెలుసుకోవాలి కదా దానికోసం గొడుగానే పట్టుకోండి అంటే గొడుగు వాడు వచ్చేస్తే ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కొద్దిగా వినండి వినడానికి వదిలేయండి రా నన్ను కొద్దిగా వింటాను నేను అని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంది ఈ పిల్లలు మీరు ఇంత చక్కగా పాడుతుంటే దీన్ని వదిలేసి మీకు ఇదంతా గుర్తు ఎవరు చెప్పినారు మీకు కొద్దిగా లక్ష్మణ్ కొద్దిగా చూసుకో అని చెప్పేసి ఇంకా అన్న ఎంత మగ్నమైపోయినాడు ఎంత ఆశతోటి మునిగిపోయినాడు రామాయణ కథ వినేసి వాళ్ళని పూర్తి గట్టి పట్టుకున్నాడు ఇద్దరు పిల్లల్ని ఎవరు పిల్లలయ్యా మీరు అడిగితే మేము వాల్మీకి ముని యొక్క పిల్లలు అన్నారు కళ్ళు నీళ్ళు వచ్చేసింది తన సొంత పిల్ల పిల్లలు తన సొంత బిడ్డలో ఇద్దరిని గట్టిగా పెట్టుకుని సరే ఆయన ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండని చెప్పేసి వాళ్ళు బ్లెస్ చేస్తారు రాముడు బ్లెస్ చేసి ఆయన పూర్తి అనుగ్రహించి లవకుశల్ని పూర్తిగా అనుగ్రహించి అక్కడ నుంచి ఆ పిల్లలకు మాలలంతా పూల మాలలు వేసుకునేసి వాళ్ళకి ఏమేమి కావాలన్నా అదన్నీ వారికి అర్పించేసి డబ్బులు ఏమి తీసుకోవట్లే ఆయనేమో ఇన్ని వేల బంగారు నాణ్యాలు ఇవ్వమన్నాడు రాముడు వారు లక్ష్మణుడు అన్నాడు లేదు వాళ్ళు ఎక్కడ తీసుకోలేదు నేను అన్నా నీకు చెప్పలేదు నేను ఇంతకుముందు వాళ్ళ దగ్గర కథ విన్నాను నీవు మాత్రం ఫస్ట్ టైం వింటున్నావు నేను ఒకసారి భరత నాకిన ముందు భరతుడు విన్నాడు ఆయన చెప్తే నేను పరిగెత్తుకుని పోయినాను నేను పరిగెత్తుకుని పోయి వచ్చేప్పుడు ఒట్టి చేతులు పోకూడదు అని చెప్పేసి ఒక పూలమాల పట్టుకుని వచ్చినాను అన్న వాళ్ళకి వేయడానికి ఆ పూలమాల ఒకటి వేసుకున్నారు చెప్తే వేరేం చేయట్లే అన్నా అంటే రాముల వారు తన ప్రేమంలో ఇద్దరు పిల్లలకు మంచిగా పూలమాల వేసేసి మంచి గట్టి పట్టుకునేసి గట్టి పట్టుకుని అంటే కింద మోకాళ్ళు నేను కూర్చొనేసి ఇద్దరిని అట్లే గట్టిగా పట్టుకొని ఇద్దరుకు ముద్దు పెట్టేసి అట్లే చాలా సేపుల వరకు వాళ్ళని చూసుకునేసి వాడు చాలా సేపుల వరకు అయ్యో ఈ ఊరు ఒక ఐద్య అధిపతి శ్రీరామచంద్రమూర్తి ముందు మనకు పాడే ఒక భాగ్యం దొరికింది మనకి ఇంకేం కావాలా అమ్మకు పోయి చెప్తే అమ్మ ఎంత ఆనందపడుతుంది అయ్యో దొర దొరికినాడు ఆ దొర ముందే మేము పాడినాము మీరు ఎవరు పిల్లలని అడిగినాడు దొర మేము వాల్మీకి ఒక పిల్లలని చెప్పినాము ఎంత ఆనందపడతాడా మన వాల్మీకి మహర్షి ఎంత ఆనందపడతాడా మన అమ్మ ఎంత ఆనందపడుతుందని చెప్పేసి పరిగెత్తుకుని పరిగెత్తుకుని వస్తారు ఇంటికి వస్తారా వాల్మీకి చెప్తే వాల్మీకి ఎంతో ఆనందపడిపోతాడు వాల్మీకి పక్కనే ఉంటాడు అమ్మకు చెప్తే అమ్మ సీతమ్మ ఇంకెంత ఆనందపడి ఆమె కాళ్ళు నీళ్ళు కారుతూ ఉంటుంది సో వాల్మీకి యొక్క జీవితం ధన్యమైపోయింది ఈ రామనామం జపించే వల్ల వాల్మీకి జీవితం ధన్యమైపోయింది ఈ రామనామం జపించేసి రామాయణం రాసి ఆ భక్తితోటి రాసిన రామాయణం సాక్షాత్ భగవంతుడి ముందే అది పబ్లిక్ అయిపోయింది పబ్లిష్ అయిపోయింది ప్రకటమైపోయింది సాక్షాత్ రాములు వారే దాని ముందు నిలబడి వింటా ఉన్నారు చూసినారు అటువంటి ఒక గొప్ప పిల్లల్ని వాల్మీకి తాను ఎవరూ కాదు ఒక ఒక వేటగారు ఒక జీవితం గడిపినవాడు అటువంటి వ్యక్తి ఇంత మారిపోయి రామనామం జపం చేసుకునేసి ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఒక శిష్యుల్ని తయారు చేసేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు భక్తిని ఇచ్చేసి వాళ్ళు సాక్షాత్ ఆ భగవంతుడి ముందు పాడే విధంగా రెడీ చేయాలంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఉండాల సో ఈమె చెప్తోంది మాతాజీ నేను ఎందుకు ఉండాలి స్వామి ఈ ప్లేసులో నేను ఈ తిరుకోళూరులు ఎందుకు ఉండాలా వైతమనేది ముందు నేనెందుకు ఉండాలా నా జీవితంలో ఒక్క పిల్లల్ని కూడా ఈ విధంగా నేను పెంచలేదా ఒక్క పిల్లల్ని కూడా ఈ రామాయణ కథ చెప్పే విధంగా నేను పెంచలేదే ఒక్క పిల్లడు కూడా ఆ సాక్షాత్ దేవాడి దేవుడు ముందు కూర్చొనేసి పాడే భాగ్యం దొరకలేదే నా కడుపులు ఇటువంటి పిల్లలు రాలేదే చిన్న చిన్న అమ్మాయి చెప్పేది నాకు ఇటువంటి పిల్లలు ఎవరు దొరకలేదే నేను రామాయణం చెప్తాను మీరు మంచిగా చక్కగా నేర్చుకోవాలా నేర్చుకునేసి ఒకరోజు ఆ వైతమానిది స్వామి ముందు మీరు పాడాలా అని చెప్పేసి నేను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదే ఎవరిని ఆ విధంగా నేను పెంచి పెరగ పెంచి పెద్దవాళ్ళుగా చేయలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా இருமன்னன ఇరుమన్నరై ఇరుమన్నరై పెట్రేనో వాల్మీకిరై పోలే ఇరుమన్నరే పెట్రేనో వాల్మీకిరై పోలే ఇటువంటి ఒక గొప్ప స్థాయి నాకు రాలేదే వాల్మీకిలాగా ఇంత గొప్ప ఒక పిల్లల్ని ఇంత గొప్ప స్థాయికి తీసుకుని వచ్చేసి ఒక శక్తి నా దగ్గర లేదే కదా స్వామి అందుకు స్వామి నేను ఇక్కడ ఉండను అందుకు స్వామి నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి ఈ ముప్పై ఐదో పాయింట్ని చెప్తా ఉంది నాకు ఇటువంటిది ఒక ట్రైనింగ్ ఇచ్చే భాగ్యం దొరకలేదు రాముడు గురించి చెప్పే భాగ్యం దొరకలేదు రాముడు గురించి ఒక పిల్లలు కనీసం నేను చెప్పలేదు నా నాకు అటువంటి ఒక పిల్లలు కూడా దొరకలేదు మంచిగా ట్రైనింగ్ ఇచ్చేసి మంచి వాళ్ళు తరబేతి ఇచ్చేసి మంచిగా పెద్దవాళ్ళగా చేసి సాక్షాత్ దేవుడి ముందు నిలబడి కూర్చోబెట్టేసి దేవుడిని కింద కూర్చోబెట్టేసి వీళ్ళు మంచిగా స్టేజీలు పాడి వా దేవుడు దాన్ని విని ఆనందపడే విధంగా అంత చక్కగా వర్ణించే భాగ్యం నాకు దొరకలేదు కదా నేను ఎందుకు స్వామి ఇక్కడ ఉండాలా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉంది అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది రామాంజులారు ఇంకా వింటూ నెక్స్ట్ ఏం చెప్తుందని ఆలోచిస్తూ వింటా ఉన్నారు సో అది మనము రేపు దాన్ని తెలుసుకోదాము జగద్గురు శిల ప్రభుపాద కీ జాయ్ శిల గురుదేవ్ కీ జాయ్ నితాయ్ గోర ప్రేమనందే హరి హరి బోల్